లేనెరుక బయలు లోపల తానెట్లు జనించేననీనా తగ విను సన్వంధ్యాసూను గతి వియదబ్ద విధానం బునా यक्षा विधम रज्जु सर्पमयीना विधमूनन् स्थाणुपुरुषुनि चन्दान मृगजल శశి విషాణములవలే స్వప్నానందముగా రాజధాని విధమునన్ రజువు సర్పమైన విధమునన్ లేనెరుక బయలు లోపల తానెట్లు జనించననిన కాగా వినును వంధ్యాసూనుని గతి వియదబ్ద విధానంబున యక్ష రాజధాని విధమునను రజ్జువు సర్పమైన విధమునను స్థాణువు పురుషుని చందాన మృగజల శశి విషాణముల వలె స్వప్నానందముగా రాజధాని విధమునను రజు సర్పమైన విధమునన్